హే కృష్ణ శ్రీకామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవా భావ హే వాసుదేవ సదానంద గోవింద సేవించు మా విందవై దెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ త్వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతిమో దేవా నీ పాదసేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛవర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నేయత్రముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింపనత్యంత చిత్రంబుగారే జగన్నాథగా ఏ జగన్నాథ నీ రీతి చెన్నారము నేరుషుల్ నిన్ను గన్నార కన్నారు నా కన్నులెన్నంగ ఏ పుణ్యములు చేసెనో నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవన భావనా కల్పనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయాపూర రంగత్తరంగాంతరంగ నమా రుక్మిణీ సంగా హే పాండురంగా హే పాండురంగా నమస్తే నమస్తే నమగా